यदग्रे चानुबन्धे च सुखम् मोहनमात्मनः निद्रालस्य प्रमादोत्थम् तत्तामसमुदाहृतम् यदग्रे च अनुबन्धे च అవసానోత్తరకాలే సుఖం మోహనం మోహకరం ఆత్మనో నిద్రాలస్య ప్రమాదోత్థం च ఆలస్యం చ ప్రమాదశ్చేభ్య సముత్తిష్టతి ఇది నిద్రాలస్య ప్రమాదోత్థం తత్తామసం ఉదాహృతం